ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆమె మండోదరి అవన్ ఎండ్రేనో మండోదరి అయి పోలే అని చెప్పేసి మళ్ళీ రామాయణం గురించే మాటలు అవన్ దైవం ఎండ్రేనో మండోదరి అయి పోలే అంటే ఇది తమిళ్ తెలుగులో ఎట్లా అంటే ఆయన దేవుడు అని చెప్పాను నేను మండోదిరిలాగా అని చెప్పేసి ఒక పతివ్రత స్త్రీ ఒక రావణ్ యొక్క భార్య పంచపద ఈ పతిరథ స్మరణలో ఈమె పేరు కూడా ఉంది మండోదరి పేరు కూడా ఉంది సామాన్య స్త్రీ కాదు ఆమె గొప్ప స్త్రీ మండోదరి అట్లా ఆయన ఆమె గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అది రామాయణంలో యుద్ధకాండంలో నూట పదకొండో సర్గంలో వస్తుంది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో శ్లోకంలంతా ఈ విషయం వస్తుంది మండోదరి వచ్చేసి చెప్తా ఉంది శ్రీరామచంద్రుడు దేవాది దేవుడు అని చెప్పేసి ఆయన భగవంతుడబ్బా అని చెప్తా ఉంది అది ఎటువంటి సందర్భంలో రావణుడు చనిపోయిన సందర్భంలో రావణు ఒక శవం పడింది రాములు వారు సంవారం చేసేసినారు రావణ్ణి రావణుడు ఒక శవం అక్కడ ఉంది అంత ఈయనకి ఎంతమంది భార్యలు ఆయనకి లెక్క ఉందో లేదో తెలియదు అంతమంది భార్యలు అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు అప్పుడు ఒక ప్రధానమైన భార్య మండోదరి ఆమె చెప్తుంది ఆ సందర్భంలో చెప్తా ఉంది ఎదురుగా రాముల వారు నిలబడి ఉన్నారు ఆ రాముల వారు ఎంతో ఇంకా ఏమే పదకొండు వేల సంవత్సరాల్లో ఈ భూమి ప్రపంచాన్ని ఉండాలనుకున్నారు ఆ టైంలో అప్పుడు దగ్గర దగ్గర ఒక ఎక్కువ అంటే ఒక రాముల వారికి నలభై సంవత్సరాలు ఉంటుందేమో డౌట్ నాకు అంత చిన్న వయస్సు పదకొండు వేల సంవత్సరాలు కంపేర్ చేసినప్పుడు రాముల వారికి చాలా చిన్న వయసు అప్పుడు ఇంకా ఆ రాముల వారి కోరిక ఏమే నేను దేవాది దేవుడని ఎవరికి తెలియకుండా ఉండాలని రాములు వారు మనుషుల్లాగానే యాక్ట్ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఒక రెండు మూడు సార్లు బయటపడింది కానీ తాను దేవుడని కానీ జాగ్రత్తగా తాను ఒక సామాన్య మనుషుడిలాగా నటిస్తూనే ఉన్నాడు కానీ ఆ సందర్భంలో అక్కడ చెప్పింది మండోదరి ఇది వచ్చేసి ఈయన నిలబడి ఉన్నాడు కదా ఈయన సామాన్యుడు కాదు ఈయన దేవాది దేవుడు అవన్ దైవం ఆ దేవుడు ఆయన అని చెప్పేసి రావణకు చెప్తా ఉంది రావణేమో చనిపోయి పడిపోయినాడు దాని ఈ పెన్పుళ్ళ చెప్తుంది దాని కొద్దిగా మనము ఆలోచిస్తాము ఏ ఎట్లా ఎందుకు ఇది ఇంత పెద్ద విషయంగా ఈమె భావిస్తూ ఉంది అని చెప్పేసి మనము ఇప్పుడు తెలుసుకుందాం సో మండోదరి పతివ్రత స్త్రీ అట్లా ఒక పతివ్రత స్త్రీ ఎప్పుడు కూడా ఒక ఇంకొకళ్ళని పొగడదు సామాన్యంగా ఇంకొకళ్ళని పొగడడానికి లేదు అది కూడా ఒక శత్రు తన భర్తకు శత్రు అయిన రాముని పొగడతా ఉంది అది ఒక రామాయణది ఒక గొప్పతనం ఇది ఏదో ఇది కాదు ఏదో ఆర్టిఫిషియల్ కాదు వాల్మీకి ఏదో రాముల వారి ప్రేమములు రాసింది కాదు రాముల వారి గురించి ఏం రాయాలంటే కూడా ఆ ఎదుటివాడి హృదయంలో ఏమేమి ఉండింది ఆ కోరిక ఏముండింది అప్పుడు ఏం జరిగింది ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏమే రాములవారి మనసులో ఏముండింది అంత నీకు క్లియర్గా నేను ఇది ఇప్పిస్తానని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు ఎవరు బ్రహ్మదేవుడే చెప్పినాడు నీవు దాని గురించి ఏం పట్టించుకోవద్దు నేను నీకు క్లియర్గా నీవు రాసిన రామాయణంలో ఎక్కడ కూడా తేడా రాదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ క్షణంలో కూడా రాములు వారి పర్సనల్ విషయాలు కూడా నీకు కనిపించే విధంగా నేను నీకు చేస్తాను అని చెప్పేసి అట్లా అంత క్లియర్గా ఆమె ఇది రాసిచ్చింది అంత అంటే సారీ ఈయన వాల్మీకి అంత క్లియర్గా ఇది చేసినాడు ఏది కూడా అక్కడ ఇదే లేదు డూప్లికేట్ అనేది లేదు మొత్తము రాములవారి ప్రేమం కాదు అక్కడ ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా చూస్తూ చూస్తూ ఆయనకు ఫుల్ విజన్ ఇచ్చేసినారు ఫుల్ ఆ కాలంలో ఎందుకంటే రామాయణం అని రాసినప్పుడు ఆల్రెడీ రామాయణం అయిపోయిన అయిపోయిన సందర్భం లవకుశలు పెద్దగా అవుతున్నారు ఆ సందర్భంలో రామాయణం రాసుకుని కూర్చొనింది జరిగిపోయిన దాన్ని ఆ సరస్వతీదేవి నాలుగులు వచ్చి నేను నీకు రాపి నీకు ఆ మాటలు ఇస్తాను శ్లోకాలు నేను ఆ శ్లోకాన్ని శ్లోకాలుగా మార్చేస్తానని చెప్పి సరస్వతి దేవి వచ్చింది తర్వాత నారదుడు వచ్చినాడు నీకు అన్ని చెప్పి అన్ని చెప్పేస్తాడు బ్రహ్మదేవుడు నీకు ఫుల్ విజన్ ఇచ్చేస్తాను నీకు ఫుల్ అక్కడ ఏం జరిగిందో యాజ్ తీసుగా నీకు ఆ దృష్టి ఇస్తానని చెప్పేసి అంత క్లియర్గా చెప్పి దాని అయినా మొత్తం ఆయన అంతే చూసినట్లు రాసేస్తా పోతా ఉన్నారు అప్పుడు ఇది వచ్చి రాముల వారిని పొగడాలని చెప్పి లేకుండా రాముడు ఒక నాయకుడు ఈ ఒక కథాపాత్రంలో ఆయన పెద్దగా చూపించాలని చెప్పి హైలైట్ చేయాలని చెప్పి చెప్పిన మాట కాదు ఇది అక్కడ నిజంగా జరిగే ఒక సందర్భం యుద్ధకాండంలో అట్లా యుద్ధకాండంలో ఏమైంది తాసాం విలపమాన అంతా తదా రాక్షస యోషితం జ్యేష్ఠపత్ని ప్రియాదీన భర్తారం సముదీక్షత ఆ రావణ ఒక భార్య మిగిలిన స్త్రీల ఒక మద్యంలో వచ్చేసింది అంతమంది బాధపడుతూ ఉన్నారు రావణుడు చనిపోయి పడిపోయింది చూసింది చూసి అక్కడికి వచ్చి రా మండోదరి అప్పుడు బాధపడి చెప్తా ఉంది రావణ నీవు అప్పుడే అర్థం చేసుకోవాల్సింది వచ్చిన వాడు సామాన్య వ్యక్తి కాదు నిన్ను చూసి ఇంద్రులు అష్టదిక్పాలకులు వీళ్ళు భయపడతా ఉన్నారు అప్పుడు అర్థం చేసుకో ఒక మానవుడు నిన్ను ఎట్లా సంవరం చేయగలుగుతాడు నీకు అప్పుడు ఎక్కలేదు ఎంత చెప్పినా నీకు అర్థం చేసుకోలేదు నీవు నిన్ను చూసి దిక్పాలకులు పరిగెత్తుతున్నారు అష్ట దిక్పాలకులు పరిగెత్తుతున్నారు గంధర్లు విద్యాధరులు వచ్చి కిన్నర కింపురుషులు చారుణులు యక్షులు నిన్ను చూసి వణగిపోతూ ఉంటారు అగ్ని వాయువు చంద్ర వీళ్ళు నవగ్రహాలు వీళ్ళంతా నిన్ను చూసి భయపడతా ఉంటే ఒక సామాన్య మనుషుడు ఇక్కడికి వచ్చి నిన్ను చంపడం అంటే నీకు అంత అర్థం కావట్లేదా ఇదేదో జరిగే విషయమా దేవతలు మన లంకానికి ప్రవేశించడానికి భయపడుతున్నారు రావణ అటువంటి సందర్భంలో ఒక కోతి వచ్చేసి ఇన్ని అట్టాసలు చేసిపోయిందంటే అప్పుడు అర్థం చేసుకుంది సామాన్య విషయం కాదు ఒక్కొక్క పర్సన్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విషయము వాళ్ళ పాటి నుంచి రాముల వారు ఒక గ్రూప్ నుంచి వచ్చే ఒక వ్యక్తి కూడా సామాన్య వ్యక్తి కాదు ఎంతో గొప్ప గొప్ప వాడు ఉండాలా అప్పుడు నీవు అర్థం చేసుకోవాల్సింది నీకు అర్థం కాలేదని చెప్పేసి చెప్తుంది నీకు సిగ్గు లేదా నీకు రా రాముడి దగ్గర ఓడిపోయినావు అనుకుంటావు కదా నీకు లే కదా సామాన్య మనుషుడు ఆయన సామాన్య మనుషుడే నీవు అనుకున్నావు ఆయన్ని ఇంకా ఆయన చనిపోయి ఉన్నాడు ఆ సందర్భంలో రాముని ఒక పొగడుతుంది ఆమె సామాన్యుడు అని ఆయన మూడు లోకల సంపత్తుని నీ ఇంట్లో పెట్టుకున్నావు అంత శక్తి ఉండేది ఎక్కడెక్కడ ఏం కొత్త కనిపిస్తుందో ఏదో మంచి కనిపిస్తుందో ఆయన ఇంట్లో ఉంటుంది అది అన్నీ ఎత్తుకొని పెట్టుకుంటాడు లంకలు అప్పుడు అర్థం చేసుకో నీవు అంత శక్తిగా రావణకి ఎప్పుడన్నా మీరు రామాయణ విన్నప్పుడు నేనైతే రామాయణ ప్రారంభంలో రావణుడు గురించి చెప్తాను ఫస్ట్ ఆ విలన్ ఎటువంటి వాడని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈయర గురించి తెలుసుకోవాలని చెప్పేసి మొదలే మనం ముందే మనం రావణుడు గురించి వింటే కొద్దిగా అర్థమవుతుంది ఎంత బలం అని చెప్పేసి రావణుడు ఏమేమి చేసినాడని చెప్పేసి ఆమె చెప్తుంది ఆ మూడు లోపలుండి అన్ని సంపత్తి ఎత్తుకునేసి మన ఇంట్లో పెట్టుకున్నవే అప్పుడు నీ ఒక రాముడు ఇక్కడ వచ్చినడంటే ఆయన నిగ్రహించలేకపోయినావంటే అప్పుడు నీకు అర్థం కాలేదు ఒక సామాన్య మనుషుడు కాదని చెప్పేసి ఎందుకు తెలుసుకోలేకపోయినావు నీగా ఆ కాల పురుషుడైనా నీకు అర్థం కాలేకపోయింది నీవేదో కామరూపంలో నేను విధ విధంగా వేషం వేసుకొని నేను ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నావు కానీ ఇంద్రాది దేవతలకు నీ ముందు నిలబడడానికి ఆ శక్తి లేదు అటువంటి సందర్భంలో ఒక మనిషి ధైర్యంగా సముద్రంకు వెంటనే కట్టుకునేసి యువతలకు వచ్చాడంటే అది అంత సామాన్య విషయం అనుకున్నావా అని చెప్పేసి అక్కడ రాములు వారిని కీర్తిస్తూ తన భర్తది ఒక శరీరం అక్కడ పడిపోయింది పడిపోయి ఉన్నప్పుడు ఆ సందర్భంలో రాములు వారిని పొగడి ఆయన పైన శ్లోకం చెప్తా ఉంది వ్యక్తామేష మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధనో మహత పరమో మహాన్ శ్రీరాముడు మహాయోగి ఆయన ఆయన సనాతనుడు ఆయన అనాది ఆది మధ్య అంత్యం లేనివాడు మహతో మహాన్ ఆయన పెద్దవాళ్ళందరికీ పెద్దవాడు ఆయన అటువంటి వాడిని నీవు సామాన్య మనుషుడు అనుకున్నవే తమసా పరమో దాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్ష నిత్యశ్రీ రజయ్య శాశ్వతో ధ్రువ అజ్ఞాన అంధకారం నుంచి అవతలు ఉండే ఆయన అందరిని ధరించేవాడు పరమేశ్వరుడు చేతులు అదే శంఖచక్ర గద పాణి ఆయన సాక్షాత్ విష్ణు ఆయన వక్షస్థలంలో శ్రీవస్త్రం పెట్టుకుని ఆయన ఎప్పుడు మహాలక్ష్మితోటి ఉండే ఆయన ఏమనుకున్నావు ఎవరిది ఎవరు కూడా ఆయన దగ్గర జయించలేరు ఆయన ఎవరు ఓడిపించలేరు అంత శక్తి ఉండేవాడు శాశ్వతంగా ఉండేవాడు నీవు ఆయన సామాన్య మనుషుడు అనుకున్నావు కదా నీ కొద్దిగా తెలివి ఉండాల రావణ అని చెప్పేసి మనుష్యం రూపమాస్తాయ విష్ణు సత్య పరాక్రమ సర్వై పరివ్రతో దేవైర్ వానరత్వముపాగతై సర్వలోకమహేశ్వర సాక్షా మహేశ్వర సాక్షాత్ లోకాన్ ఇత కామ్యయ సా రాక్షస పరివారం వాంస్వ వాంస్వాం మహాద్యుతి సా రాక్షస పరివారం వాం స్వాం మహాద్యుతి అన్ని లోకాలకు అధీశ్వరుడైన సత్యపరాక్రమి భగవాన్ మహావిష్ణువే ఆయన లోకానికి మంచి చేయాలని భూభార హరణం చేయాలని చెప్పేసి మనుష్య రూపం తీసుకుని వచ్చినాడు తను ఆయన దగ్గర ఉండే వానర రూపం తీసుకునే వాళ్ళంతా సామాన్యులు కాదు వాళ్ళంతా దేవతలు వీళ్ళందరూ కలిసి రాక్షస పరివారాన్ని నాశనం చేసే ఒక కార్యాని కోసము వచ్చినారు ఈ విషయం నీకు అర్థం కాలేదు నీవు చూడు ఒకప్పుడు ఇంద్రియాలని జయించి నీవు మూడు లోకల్ని జయించినావు అదే ఇంద్రియాలు నీపైన పగబెట్టుకునింది వీడు మమ్మల్ని జయించి ఏమేమి చేసినాడు చూడు ఇప్పుడు మేము ఆయన వశంలో పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు నిన్ను వశంలో పెట్టుకొని నిన్ను నాశనానికి కారణమైంది రావణాన్ని అప్పుడు అర్థం చేసుకోవాల్సింది కరదూషణాదిలో పద్నాలుగు వేల మందిని ముహూర్త కాలంలో చంపి పడేసినాడు నరకేసినాడు అక్కడ అప్పుడు అర్థం చేసుకోవాలి ఒక సామాన్య మనుషుడు ఇటువంటి పని చేయగలుగుతాడా అని కొద్దిగా ఆలోచించాలా నీకు జ్ఞానం ఏం తక్కువనా నీకు కూడా మంచి జ్ఞానం ఉంది కదా నీవు కూడా వేద అధ్యయనం చేసినావు కదా నీకు అప్పుడు తెలుసుకోవాల్సింది ఇది సామాన్య మనుషులు చేసే కార్యం కాదు క్షణములు ఒక ముహూర్త కాలంలో ఒక ఎక్కువ అంటే ఒక నలభై ఎనిమిది నిమిషాలతోటి పద్నాలుగు వేల మందిని చంపినాడు ఇది ఒక సామాన్య మనుషులు చేసే పని అయితే అట్లా ఈ మండోదరి చెప్తుంది ఏ ఇప్పుడు చూడు ఏమైంది నీ ఒక సీతను భగవంతుని ఒక భార్యను ఆశించినవు మొత్తము ఏమైంది నీ ఐశ్వర్యానికి వాల్యూవే లేదు ఇన్ని ఐశ్వర్యాలు ఉంది ఇంత పెద్ద బంగారు నగరము ప్రతి ఒక్క ఆయన లంక ఒక ఆ విభూ లంక ఒక గొప్పతనము మనం సుందరకాండల హనుమంతుడు చూసేప్పుడే స్టన్ అయిపోతాడు ఎట్లెట్ల ఎట్లెట్లా చెప్పి ఎంత అందంగా ఉండింది లంక అని చెప్పేసి ఊహించలేము మొత్తం ఇప్పుడు నీ నీ వాళ్ళని చెప్పుకునే వాళ్ళు మొత్తం నాశనం అయిపోయినారు నీవు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు దీన్ని పట్టుకొని ఏం చేయగలుగుతున్నావు మండోదరి ఒక పతివ్రత స్త్రీ భర్త భర్తది ఒక పరిస్థితి తెలుసు ఎందుకు చెప్తుందంటే ఆ చ రావణుడు చనిపోయినాడు కానీ చనిపోయిన వెంటనే ఆత్మేమే ఎక్కడికి పోదు చనిపోయిన వెంటనే ఆత్మని క్షణం లోప కొద్దిసేపు లోపల ఒక గంట గంటన్నర లోపల యమదు దగ్గర పోయి దానికి రిపోర్ట్ ఇచ్చేసి వచ్చేస్తారు వాళ్ళు మళ్ళీ ఆత్మ ఆయన అక్కడే పనిపిస్తారు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే పనిపిస్తారు కానీ ఆ శరీరంలో మళ్ళీ లోపల పోవడానికి కుదరదు అంతే యమదూతలు తీసుకుని పోతారు తీసుకుని పోయేసి యమధర్మరాజుకి అప్పు చెప్తారు నువ్వు చెప్పినట్లు ఈ ఆత్మని తీసేసినాం ఈ బాడీ నుంచి అని మళ్ళీ అది ఎక్కడికి పోదు మళ్ళీ అక్కడే ఉంటాయి మళ్ళీ అదే ఇంటికి తీసుకుని వస్తారు భార్య బిడ్డలు ఏడ్చేది బంధువులు బాధపడేది అన్ని దానికి కనిపిస్తూ ఉంటుంది తన శరీరం కనిపిస్తూ ఉంటుంది దానికి ఈ ఆ బాడీలు ఉండే చెవులు మళ్ళీ నోరు అన్నీ డమ్మి అయిపోతాయి అక్కడ అది ఏం పనిచేయదు అప్పుడు కానీ ఆత్మ అన్నీ వినిపిస్తూ ఉంటుంది అందరు బాధలు గోలలు అన్నీ వినపడుతుంది కానీ ఆత్మకి ఇంకా మంచి జరగని అని చెప్పేసి మండోదరి తాను పతివ్రత స్త్రీ కాబట్టి ఇంకా కానీ రాములు వారు ఒక కీర్తన రాములు వారు గొప్పతనం వినేసి ఇంకానే కానీ కొద్దిగా మార్పు వస్తే రాని ఎంత ఒక భర్త పైన నిజమైన ప్రేమం చూడండి ఆమెకు తెలుసు శాస్త్రజ్ఞానం ఉంది ఆత్మ ఎక్కడ ఎందుకు ఆ పతివ్రత స్త్రీ ఆత్మ అక్కడ తిరిగేది కూడా ఆమె చూడగలుగుతుంది ఇప్పుడు కానీ రాముడు వచ్చి అనాది నిధనుడు ఆద్యంత లేనివాడు అంత ధీరుడు వీరుడు శూరుడు అని చెప్పేసి వినేసేనే కానీ పరదైవం ఆయన అంత దేవతలకు అంత దేవుడు ఆయన అని చెప్పి తెలుసుకునేసి ఇప్పుడైనా కానీ ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన మహావిష్ణు లక్ష్మి ఆయన ఆయన శాశ్వతమైన భార్య ఎప్పుడు ఆయనతోటి ఉండామే ఆయన భయించింది ఆమెను ఆమెను కోరుకొని దానికి ఇన్ని బాధలు వచ్చింది నాకు ఇప్పుడన్నా తెలుసుకొని ఇప్పుడుకైనా ఆయన మనసులో మార్పు వస్తుందా అని చెప్పేసి అదొక పతివ్రత స్త్రీ ఒక లక్షణం మన మామూలుగా ఆ సందర్భంలో పెంపుళ్ళు ఇక్కడ ఏ ఎందుకు ఈ మాట ఎత్తేస్తుందంటే ఇంత దుఃఖమైన సందర్భంలో కూడా ఆయన దేవాది దేవుడని గుర్తుకొచ్చిందే మామూలుగా ఆ సందర్భంలో ఒక కొద్ది దుఃఖం వస్తే మనం భగవంతుడా ఎట్లొకట కాపాడరా బాబు కరోనా మన ఊరికి వచ్చే విధంగా రాకుండా చూడరా మా ఊరుకు మన ఇంటికడకు రాకుండా మా ఏరియాకి రాకుండా చూడని చెప్పేసి అంత కోరుకుంటున్నాం ఒక చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు భగవంతుని మనం గట్టిగా ప్రార్థన చేయడం అది సహజం ఏదో కొద్దిగా ప్రాబ్లం వస్తే ఆ దేవుడా ఎట్లో కూడా కాపాడరు నాయన అని చెప్పేసి దండం పెడతాం పూజన చేస్తాం జపం చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం కానీ బాధలు ఒక లిమిట్ దాటిపోయినప్పుడు మనకు ఆ సందర్భంలో గుర్తు రాదు మళ్ళీ దేవుడితో ఆ భర్త చనిపోయి శవం అట్లా పడి ఉంది అన్ని భార్యలు గోగో అని ఏడుస్తున్నారు అటువంటి సందర్భంలో రాములు వారు గుర్తుకొచ్చింది మండోదరికి ఆ సిచ్యువేషన్లో మీకు గుర్తుకు రావాలంటే ఎంతో ఒక గొప్ప స్త్రీ ఉండాలి మండోదరి ఊరికిన ఒక అసలు రావణ ఒక భార్యని ప్రతిరోజు పతివ్రత స్త్రీ యొక్క లీస్టులు పా పెట్టేసి తలుచుకోవాలని శాస్త్రం చెప్పాలనుకుంటే ఆమెకు ఎంత శక్తి ఉండాలి ఎంత గొప్ప స్త్రీ ఉండాలి ఆమె మండోదరి అట్లా తన భర్తకి ఇంకా మంచిగా జరగని ఇంకా మంచిగా జరగనని చెప్పి మూడుతోటి ఆమె రాములు గొప్పతనం అని చెప్తుంది మామూలు ఇప్పుడు ఇప్పుడు మనం భక్తులై భక్తులుగా ఈ భాగ్యం ఉంది ఒకవేళ చనిపోయినా కానీ ఇంకొక వైష్ణవులు ఇంకొక భక్తులు వచ్చేసి హరినామ సంకీర్తనం చేస్తారు ఒక ఇంత నరకలోకలు భయం లేదు ఎందుకంటే రోజు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నామం రోజు జపం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి శరీరం గురించి బాధ కానీ శరీరం పోయిందని బాధ కానీ లేకుండా మన వాళ్ళు పోయినారని బాధ అంత ఏం లేదు అబ్బా తప్పించుకున్నట్లే మహాత్ముడు కృష్ణుడి దగ్గర వెళ్ళిపోయినాడు మంచి బతుకు పొందినాడు ఇంకా మనకు భక్తులకు ధైర్యం ఉంది వీళ్ళు నరక నరకానికి పోరు భక్తుల కష్టం ఇదే ఆత్మ ఒక పరిస్థితి వచ్చినా కానీ ఒకవేళ భగవంతుడు ఒక అప్పు చెప్పాల్సి వస్తుంది ఈ ఆత్మం తీసేసినామని ఒకవేళ అప్పు చెప్పేసి మళ్ళీ వాళ్ళు వదిలేసినా కానీ భక్తుడైన వాడు ఆ శరీరం చూసి అబ్బా దరిద్రం పోయింది నన్ను ఎన్నిసారి హాస్పిటల్ తిప్పేసింది ఈ శరీరం ఎన్నిసారి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టింది ఈ శరీరం ఎన్నిసారి నన్ను ఏడిపించింది ఈ శరీరం అని చెప్పేసి భక్తుడైన వాడు ఆ శరీరం చూసి చాలా తిరస్కార దృష్టిలు చూస్తాడు విశ్వదూతలు నవ్వుకుంటారు అబ్బా ఇంత వద్దనిపిస్తుంది నీకని చెప్పేసి ఎందుక ఇంత దాన్ని రిజెక్ట్ చేస్తున్నావు నిన్ను జపం చేయించింది కదా ఆ శరీరము నిన్ను భగవంతు దర్శనానికి గుడి అంత తిప్పేసి పోయింది కదా అన్ని చోట పట్టుకుని పోయింది కదా ఎంత పోయినా కానీ స్వామి దానికి ఎక్కువ ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి భక్తుడైన వాడు ఆ శరీరం చూసేసి ఆయన కూడా దొరుకుతుంది ఆ భాగ్యము చూసుకుంటాడు ఆ శరీరము ఇబ్బంది పెట్టి చూసి దాన్ని చీ దరిద్రం అని చెప్పేసి నన్ను రకరకాలు ఏడిపించిందండి ఈ శరీరం అని చెప్పేసి విషుద్ధుతో ఒక మాట చెప్పుకుంటాడు పదం పదం నాకు ఎక్కువసేపు దాన్ని చూడాలనిపించట్లే పదం అని అదే అభక్తుడు యమలోకానికి పోయేవాడు ఆ చెప్పుడు దాన్ని పూర్చినప్పుడు మట్టి వేస్తూ ఉంటే అయ్యో నా కాలు పోయింది నా తలకై కాల్చేస్తున్నారు నా కాలు చేస్తున్నారు నా చెవులు పోయింది నేను ఇంకేం చేయాలా ఏం చేయాలా ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలని చెప్పేసి ఆ శరీరం యొక్క శరీరాన్ని మొత్తం పూర్చిన కానీ లేకుండా దాన్ని మంటతోటి కాల్చినప్పుడు ఆ భక్తుడైన వ్యక్తి ఆత్మ బాధపడుతూ ఉంటుంది అరే నన్ను ఇట్లా చేసినారు ఆ సటిల్స్ దాంట్లో ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది కదా ఆత్మకు ఆ బాధపడుతూ ఉంటుంది అయ్యో నన్ను కాల్ చేస్తున్నారు నా కాల్ చేస్తున్నారు ఒక్కొక్క పాట కాలుతూ ఉంటుంది తలకే కాలడానికి కొద్ది టైం పడుతుంది కానీ మిగిలినంత కాలుతూ ఉంటే బాధపడుతుంది అది భక్తుడు ఒక శరీరము అక్కడ ఇంకా దాని అంత్య సంస్కారం అవుతూ ఉంటే భక్తుడు ఆనందపడతాడంటే అబ్బా దరిద్రం పోయింది పదం ఇంకా ఈ ఊరు నుంచి వద్దు పదం మన కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు నాకు చూపించండి త్వరగా నన్ను తీసుకుని పోండి అని చెప్పి విష్ణుదూతులు కూడా మంచిగా మాట్లాడుకొని భగవంతుని దగ్గరికి తీసుకుని పోతూ ఉంటారు అది ఒక భక్తుల ఖైదు అట్లా మండోదరి తను పతివ్రత స్త్రీ కాబట్టి అంత స్పష్టంగా తెలిసిన మీకు ఈ ఆత్మ అక్కడికి తీసుకుని పోయి మళ్ళీ ఇక్కడ వదిలేసి ఉంటారు కాబట్టి ఈ ఆత్మకి ఇప్పుడు కాన నేను బుద్ధి చెప్తున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉంది ఆమె కరదూషణాదిలు తోటి రాములు గొడవ పెట్టినప్పుడు చెప్తా ఉంది రావణ ఇది మంచి పని కాదు సీత ఆమె పతివ్రత స్త్రీ రాముని ఒక భార్య నీవు భయ నీవు అది ఆశించకూడదు తప్పు తప్పు తప్పు అని చెప్తా ఉంది కానీ రావణుడు వినలేదు రావణుడు ఆమె చెప్తుంది నీవు వచ్చేసి నీవు రాముల వారి దగ్గర చనిపోలేదు రాముల వారి చేతులు చనిపోలేదు నీవు నీ యొక్క ఇంద్రియాల ద్వారా చనిపోయినావు నీ ఇంద్రియాల ద్వారా చనిపోయినావు నీ నీ ఇంద్రియాలని జయించి అన్ని లోకాన్ని పొందుకున్నావు అదే ఇంద్రియాల దగ్గర నీవు ఓడిపోయిన తర్వాత నీవు నీవు అన్ని జీవితమే నాశనం చేసుకున్నావు అన్ని నాశనం చేసుకున్నావు అని చెప్పేసి ఎప్పుడు నీవు ఈ కామానికి వశమైపోయినావా నీ జీవితం నీవు నాశనం చేసుకున్నావు మండోదరి ఎందుకంటే మండోదరి ఒక పతివ్రత స్త్రీ అంటే ఆమె ఒక లక్షణం ఉంటుంది ఆమె సామాన్య స్త్రీ కాదు కదా పతివ్రత స్త్రీ అంటే పతివ్రత స్త్రీకి వాళ్ళకు ఒక ఆరు రకాల లక్షణాలు చెప్తున్నది శాస్త్రం కార్యేషు దాసి పతివ్రత స్త్రీ ఎట్లా ఉంటుందంటే ఒక పని చేసినప్పుడు ఇంటి మనిషిలాగా ఉంటుంది కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేషు లక్ష్మి క్షమేషు దరిత్రి దాత్రి స్నేహ మాత శయనేషు వేశ్య షట్కర్మయుక్త కులధర్మ స్త్రీణ అని చెప్పేసి ఈ ఆరు విధాలు ఒక పతివ్రత స్త్రీ అంటే ఈ ఆరు విధ లక్షణాలు ఉంటుంది వాళ్ళకి కార్యోష్ ఒక పని మనిషిలాగా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది భర్తకు పని మనుషులు ఎట్లా ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు బట్టలంతా తకటకనే బట్ట ఉతకడము పాత్రలు కడగడము ఇంట్లో ఉండడము అన్నీ తోమడము అన్ని రకాల త్వరగ తొరగ చేస్తూ ఉంటారు కదా నాలుగైదు ఇంట్లో పని ఉంటే అక్కడ చేస్తూ ఉంటారు అట్లా ఎప్పుడూ పని చేస్తూ ఉంటుంది ఒక భర్తకు సేవ చేస్తూ ఉంటుంది మళ్ళీ భర్త కూడా కొద్దిగా ఆలోచించాలి మళ్ళీ భార్య సేవ చేస్తుంది పతివ్రత ఆమె పతివ్రత చేయాలని చెప్పేసి ఈయన రాత్రి పగలు పని చేయ పని ఇప్పించకూడదు కొద్దిగా భార్య అని చెప్పేసి ఏదో పని మనిషిలాగా ఫుల్ పని ఇచ్చేది కాదు ఏదైనా కానీ కలియుగము కొద్దిగా లిమిట్ ఉంటాయి మిక్సీ మనం తిరుగుతుందని చెప్పి మనం మీద గ్రైండ్ చేసేది కాదు కదా అది కదా తిరిగేది అని చెప్పేసి ఎక్కువసేపు స్విచ్ ఆన్ చేసి మనము ఒకటే రెండో మూడో పాయింట్ అని పెట్టేసి అది ఎక్కువసేపు తిరగదు మరీ మళ్ళీ అది ఫుల్ తిప్పితే ఏమవుతుంది తిరుగుతాయి తిరుగుతాయి తిరుగుతాయి మరి వేడి ఎక్కేసి మళ్ళీ అటు ఆగిపోతాయి ఆ బటన్ ట్రిప్ అయిపోతాయి మళ్ళీ కొద్దిసేపు పడతాయి తిరగడానికి అట్లా ఏదో ప్రభు చెప్పినట్లే మంచి భార్య అంటే కార్యేషు దాసి బాగా పని చేయించాలని కాదు అది తప్పు ఇప్పుడు మా ఏదో ఒక ఇంట్లో దాని యొక్క మిక్సీ లాగా లేకుండా వాషింగ్ మిషన్ లాగా మరి అట్లా పని చెప్పకూడదు ఒక అది కూడా ఒక జీవం ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలా కరణేషు మంత్రి భార్య ఎట్లా ఉండాలంటే భర్తకు ఎప్పుడు ఉపదేశం చేస్తూ ఉండాలి ఒక మంచి మంత్రి ఎట్లా రాజుకు ఉపదేశం చేస్తాడు కదా రాజా ఇది డేంజరు ఇది మంచిది కాదు ఎప్పుడు ఆయన భర్తకు మంచి మంచి విషయాలు చెప్తూ ఉండాలని చాలండి సెల్ ఫోన్ చూసింది చాలు కొద్దిగా ఆపండి కళ్ళకు మంచిది కాదు కొద్దిగా రెస్ట్ తీసుకోండి మంచి మాటలు చెప్తూ ఉండాల కొద్దిగా ఎందుకంటే కొన్ని భర్తలకు కొన్ని భార్య చెప్తేనే ఎక్కుతాయి ఇంకెవరు చెప్పినా ఎక్కదు రూపేషు లక్ష్మి రూపేషు లక్ష్మి అంటే మళ్ళీ ఏదో పతివ్రత స్త్రీ లక్ష్మిలాగా ఉండాలని ఇక్కడ చెప్పింది కాదు ఇంకా మంచి లక్ష్మిలాగా చక్కగా ఉండాలని చెప్పేసి భర్త తెచ్చిపెట్టిన జీడిపప్పులంతా పాయసం కేయకుండా నూరి నూరి నూరి ఫేస్ క్రీమ్ లాగా వేసుకునేసి ఆ గసగసలనంతా పన్నీర్ సబ్జీలు గ్రైండ్ చేసి వేయకుండా ఊరికనే నూరి నూరి దానికి మీద ఫేరన్లో లాగా పూసుకోవడం కాదు లక్ష్మిలాగా ఉండి ఇక్కడ చెప్పిన విషయం అది కాదు లక్ష్మిలాగా ఉండాలని చెప్పింది లక్ష్మిలాగా ఉండాలంటే చక్కగా ఉండాలంటే ఇక్కడ చెప్పిన విషయం ఏమంటే ఎగ్జాక్ట్గా స్త్రీలు స్నానం చేసిన తర్వాత చాలాసేపు వరకు వెంటికల్ని మంచిగా దాన్ని ఏమంటారు ముడి వేయకుండా జడ లేకుండా అట్లే ఓపెన్గా అటు ఇటు చెప్పు చాలాసేపు తిరగడము లేకుండా స్నానం స్నానం చేయకుండా మెడలు తాళి అంత లేకుండా మంగళసూత్రం లేకుండా కుంకుమం లేకుండా పసుపు కుంకుమలో ఒక బొట్టులు లేకుండా ఉరికిన భర్త ముందు అటు ఇటు తిరగడం ధర్మం కాదు చక్కగా ఉండాల లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది మంచిగా చక్కగా ఉంటుంది ఆ లేనిపోని ఆ పంది కొవ్వు అంతా వేసుకునేసి లిఫ్టిక్ అది ఇదంతా ఊరికినే ఒళ్ళంతా రుద్దుకొనేసి ఆ ఎండకు అది మండి అది మెల్ట్ అయిపోయి ఒళ్ళంతా వచ్చేసి ఏది ఎలక తిన్న పిల్లిలాగా నోరుని చూపించుకొనేసి అట్లంత అలంకారం చేయాలని లేదు ఇక్కడ చెప్పింది రూపేష్ లక్ష్మి అంటే చక్కగా ఉండాలి ఎప్పుడు భార్య భర్త ముందు ఏదో భర్త నాకేమి ఇంతరు ఒక సారీ లేదని చెప్పేసి ఆ చిన్నికిపోయిన సారీని వేసుకునేసి ఎవరైనా పబ్లిక్ అంతా వచ్చినప్పుడు భర్తని ఇన్సల్ట్ ఒక విధంగా ఇన్సల్ట్ చేయకుండా మంచిగా నన్ను భర్త మంచిగా చూసుకుంటున్నాడు అనే ఒక ఫీలింగ్ బయట వాళ్ళకి ఇప్పేసేలా ఎట్లా మహాలక్ష్మిని తన విష్ణు ఎట్లా చూసుకుంటాడో అట్లా నన్ను బాగానే చూసుకుంటున్నాడు రూపేష్ లక్ష్మి అంటే ఇట్లా మనం అర్థం చేసుకోవాలి ఆ కాకడి ఏమంటారు కీరకాయ తెచ్చిన కీరకాయలంతా మంచి సలాడ్ చేయకుండా దాని అంట రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని కళ్ళు కడ తల కడ ఒళ్ళు కడ అంతా పెట్టుకొనేసి పాడు చేసేది కాదు నష్టం చేసేది కాదు ఏదైతే తినాలన్నా ఎందుకంటే ఈ శరీరం మరి ఎంత పోషించినా కానీ ఇది ఒకరోజు మనం వదిలేసిపోతాయి కాబట్టి ఎంత అవసరమో అంత తిని చూసుకోవాలి కానీ మరీ కడుపుకు పడేదాన్ని అంత ఫేసుకు రుద్దుకొనేసి నష్టం చేయకూడదు క్షమేషు దాత్రి భర్త కొన్నిసారి తప్పు చేయొచ్చు కొన్నిసారి ఏమైనా గొడవలు గోలలు అవ్వచ్చు కొన్ని క్షమాగుణం ఉండాలి కదా మామూలుగా భర్త పిల్లలంతా ఏడుస్తూ ఉంటే భర్త ఎత్తుకొని ఎత్తుకోడు ఇంకా అది పన్నెండు గంటల రాత్రి అనగానే తల్లి ఎత్తుకొని తిరగాల భర్త మేల్కొంటాడు తెలుస్తుంది తన పిల్ల ఏడిస్తుంది పిల్ల ఒకరిది కాదు కదా ఇద్దరు కలిపి కదా ఒక పిల్ల అయిన పిల్ల ఏడిస్తుంటే కూడా భర్త ఏం చేస్తాడు బాగా దుప్పట కప్పుకొనేసి పండుకొని ఉంటాడు బాగా దుప్పట కప్పుకొని పండుకొని ఉంటాడు తను ఇది చేస్తాడు నిద్ర వచ్చినట్లు నటిస్తాడు అప్పుడు అంత కొన్నిసారి తెలుస్తుంది ఇద్దరికి కావాలి ఇద్దరు ఇద్దరు బిడ్డ వచ్చి ఇద్దరికి సమానమైన బిడ్డ ఇద్దరు దాన్ని ప్రేమించాలా అది ఏడిస్తుంటే ఇద్దరు సమాధానం చేయాలా అది ఆమె చూసుకుంటుందిలే నేను ఎందుకు నిద్ర పోగొట్టుకునేదని చెప్పేసి మంచిగా నిద్రపోయేది కాదు అది కూడా కాదు అటువంటి సందర్భంలో కొన్ని భర్త దగ్గర కొన్ని మిస్టేక్లు ఉంటాయి మిస్టేక్లు ఉన్నప్పుడు మామూలుగా ఆడవాళ్ళు ఊరికే ఉండరు ఆ మాతలు మాతలు కలిసినప్పుడు మన భర్త గురించి కొద్దిగా చెడు చెప్పేస్తారు అట్లా అందరూ చెప్పకుండా చూసుకోవాలా చెడు చెప్పకుండా మామూలుగా మామూలుగా మాతలు మాతలు అలవాటు ఉంటాయి మీరు చూడని చూడకుండా పక్క ఇంటి పక్క మాత వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ ప్రభుల గురించి ఆయన పుల్లటి పెరుగు తింటాడండి ఆయన ఆయనకి ఎప్పుడు కారం కారమే కావాలండి ఏదో ఒకటి మంచిగా చెప్తారా చెట్టు చెప్తారా అర్థం కాదు ఏదో భర్త గురించి ఒక రెండు మాట ప్రతి ఆ లైన్లు ఎంతమంది భర్త లక్షణాలు ప్రతి ఒక్కరు తెలుసుంటుంది వాళ్ళ వాళ్ళ భర్త ఒక నేచర్ ఏమే ఇంకొక అమ్మాయికి పక్క తెలుసుంటుంది ఎందుకంటే ఈ ఆమె చెప్పి ఉంటుంది అక్కడ అట్లా కొన్ని భర్త గురించి ఊరికేనే మనం కొన్ని తప్పు గుణాలు ఉన్నా కానీ ఊరికేనే దాన్ని గొప్ప పెద్దగా తీసుకోకూడదు క్షమేషు దాత్రి క్షమ చేయాల ఎప్పుడు క్షమ చేయాలి మరి ఎప్పుడు క్షమించాలని చెయ్యి ఆయన వచ్చి తాగుపోతులాగా పాకెట్ లేదో క్వార్టర్ బాటిల్ పెట్టుకునేసి బీర్ బాటిల్ పెట్టుకుంటే అప్పుడు ఆ భర్తని క్షమించాలండి ఆయన ఏం పాపం చేసినా క్షమించాలి అప్పుడంత క్షమించాలని ఏం లేదు తీసి పరకలు కొట్టినా కానీ తప్పలేదు అది తప్పు తప్పే ఎక్కడ క్షమించాలి అక్కడ క్షమించాల భర్త ఏమైనా తప్పు పనులు చేసినప్పుడు ఖండించాలి అది అక్కడ క్షమించాలనేం లేదు ఆయన పనికిరాని పని చేసినప్పుడు క్షమించాలనేం లేదు అయ్యో భర్త కంచె ఎదురుగా ఆడ ఆడకూడదు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన తాగుపోతులకు డబ్బులు ఇచ్చినప్పుడు సైలెంట్గా ఉండడము లేకుండా ఎవరికైనా బీడీలు ఇప్పేయడము సిగరెట్లు ఇప్పేయడము దాన్ని చూసి భార్య సైలెంట్గా ఉండడము అదంతా క్షమాగుణం కాదు అక్కడ ఫుల్ కంట్రోల్కి రావాలా భర్త పైన ఫుల్ పవర్ చూపించాల భార్య అంటే ఏమని చెప్పేసి తాను అధర్మ మార్గంలో పోయినప్పుడు ధర్మ మార్గంలో పోయినప్పుడు ఏదో కొద్దిగా లేటుగా వచ్చినాడు వాడితో ఫ్రెండ్స్ తోటి మాట్లాడినప్పుడు అప్పుడు మళ్ళీ ఆయనే అలసిపోయి ఉంటాడు ఇంకా డైన్ డైన్ డైన్ డైన్ చెప్పేసి ఏంటంతా అరుస్తూ కూర్చునేది కాదు ఆయన అలసిపోయి ఉంటాడు ఎనిమిది గంటలకు పోయినాడు పొద్దున సాయంకాలం ఎనిమిదికి వచ్చినాడు వచ్చేప్పుడు అరగంట లేట్ అయింది ఏదో ఫ్రెండ్స్ తోటి ఏదో మాట్లాడి లేట్ అయింది మళ్ళీ బస్సు ఎన్ని గంటలకు నీకు నీకు పని ఎన్ని గంటలకు అయిపోయింది నీ మళ్ళీ ఇంతసేపు ఇంతసేపు ఎక్కడ పోయినావు మరీ మరీ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి చంపకూడదు అక్కడంతా క్షమాగుణం ఉండాలి ఆయన మళ్ళీ తాగుపోతులతోటి కలిసినప్పుడు తాగుపోతులతోటి మాట్లాడినప్పుడు జూదం ఆడుకున్నప్పుడు లేకుండా బార్ రెస్టారెంట్లకు పోయినప్పుడు అప్పుడు కావాలంటే ఆయన కొద్దిగా మెలకు వచ్చినా చాలు మీ సుప్రభాతం స్టార్ట్ చేయండి ఏ ఊరు కాదన్నట్లే కానీ ఏ సందర్భం క్షమించాలా ఏ సందర్భంలో ఆయన్ని కంట్రోల్ చేయాలా ఏ సందర్భంలో ఎంత ప్రేమంగా ఉండాలా అది భార్య కాదు ప్రతి భార్యలకు మంచిగా తెలిసి ఉంటుంది ఊరికే నేను ఇక్కడ టాపిక్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను స్నేహమాత ఒక తల్లి బిడ్డల పట్ల ఎట్లా ఒక ఫ్రెండ్షిప్ ఉంటుందా అట్లా ఫ్రెండ్షిప్ ఉండాలా ఒక భార్య భర్తతోటి ఫ్రెండ్షిప్ ఉండాలా ఏదన్నా కానీ ఫ్రెండ్గా ఎట్లా ఒక ఫ్రెండ్గా మనము ఒక ఫ్రెండ్కి మనం ఏమేమి చేస్తాం పోయేప్పుడు అన్నీ రెడీ చేసి ఇస్తాము ఏదైనా చేస్తాం మన ఫ్రెండ్స్కి ఎట్లా ఉంటాం మనం అంత భార్య భర్తలు ఒక ఫ్రెండ్స్ లాగా కనపడాలి ఎప్పుడు కూడా ఏదో ఒకరు ఈస్ట్ ఒకరు వెస్ట్ అట్లా ఉండకూడదు భార్యభర్తలు మంచిగా కలిసిమెలిసి మంచిగా కలిసిమెలిసి ఇద్దరు కూర్చొనేసి ఇద్దరు జపమాల తీసుకునేసి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మంచిగా స్వీట్గా ఒకరొకరు చూస్తేనే ఆనందపడిపోలా భార్యభర్తలు అంటే ఇట్లా ఉంటారని చెప్పేసి ఏదో బ్రహ్మచారులు వాళ్ళని చూసి భయపడి ఒక జన్మంలో పెళ్లి చేసుకోకూడదురా బాబు వీళ్ళని చూస్తేనే మా జీవితం అయిపోతాయి అట్లా భయపడిపోకూడదు ఎవరైనా చూసి ఒక భార్య భర్తలను చూసి అమ్మ భార్య భర్తలు అంటే ఇట్లా ఉంటారా బాబు అని చెప్పేసి కొత్తగా ఏదైనా పెళ్లి చేసుకునేవాడు కూడా ఇంకా పారిపోకూడదు ఊరు నుంచి భార్య భర్తలు మంచిగా ఉంటారని ఇప్పుడు ఒకరినొకరు చూసి మంచిగా ఉంటారులే భార్య భర్తలు అంటే ఇట్లా ఉంటారని ఒక శాస్త్రం అంతా చెప్పే విధంగా ఉండాలి శాస్త్రాలు ఎట్లా ఉండరు ఒక్కొక్క భార్య భర్తల వశిష్ఠ అరుంధతి ఒక్కొక్కరు ఎట్లా అత్రి అనసూయ వాళ్ళంతా ఏ విధంగా జీవితం గడిపినారు ఆ సత్యవాన్ సావిత్రి యమధర్మరాజు దగ్గర తీసుకుని వచ్చినారు భర్తని ఎంతో గొప్ప గొప్ప మహాభారతలు అంత కథలు ఉన్నాయి భార్య భర్తలకు ఎంత మంచిగా జీవితం గడిపినారని చెప్పేసి అట్లాంటి ఒక స్నేహం ఉండాలి భర్త పైన మరి ఆయన తల తినకూడదు రాగానే ఫ్రెండ్ ఫ్రెండ్ తోడు ఎప్పుడు ఆయన తల తిన్నాడు ఎంత ఎందుకు ఫ్రెండ్స్ దగ్గర పోతున్నారు జెంట్స్ ఇప్పుడు జెంట్స్ అయినా లేడీస్ కానీ వాళ్ళు ఒక టైం ఎక్కువ ఫ్రెండ్స్ తోటి గడపాలనుకుంటారు ఇంటి వాళ్ళ కింద కూడా భార్య కింద కూడా భర్త కింద కూడా కొద్దిసేపు అయినా కానీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ కానీ టైం ఇస్తారు ఎందుకంటే ఒక వాళ్ళు ఏం వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టరు ఎక్కువ తలగా తినరు అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎక్కువ అని చెప్పేసి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ గడుపుతారు అట్లా స్నేహిత మాత ఒక తల్లి బిడ్డల్ని తల్లి ఎట్లా అందరికి సమానంగా పంచుతాయి ఏదన్నా తిండి పెడితే అందరికి ఇస్తాయి ఫ్రెండ్షిప్ ఉంటాయి అందరు ఇంట్లో ఉండే వాళ్ళతోటి అందరితోటి మంచిగా ఉంటాయి ఒక బంధు ఫ్రెండ్స్ లాగా డీల్ చేస్తాయి తల్లి బిడ్డలతోటి అట్లా భర్తతోటి స్నేహంగా ఉండాలి ఎప్పుడు ఒక ఫ్రెండ్స్ని చూసినట్ల భార్య భర్తలు అంతా చూస్తే ఆశ్చర్యపోల అంత ఫ్రెండ్షిప్గా ఉండాలి ఒకరొకరు కొద్దిమంది ఉన్నారు మేము చూసినాం చాలా చోట భార్య భర్తలు అంత ఫ్రెండ్స్గా ఉండడము నేను కూడా చాలాసార్లు చూసినాను చాలా ఆనందం వస్తాయి <laughs> వాళ్ళు చూస్తే ఎవరైనా చూసిన వాళ్ళు కూడా పర్లేదులే మంచిగా ఉంటారులే భార్య భర్తలు కొన్ని పుణ్యం చేసి ఉండాలి అప్పుడు గత జన్మలో అంత మంచి మంచి భార్యం దొరకాలంటే కూడా మంచి భర్త దొరకాల కూడా పుణ్యం చేసుకుంటాలా కొద్దిగానా హరినామం చేసి ఉండాలి వాళ్ళు గత జన్మలు కూడా ఈ జన్మలు కూర్చొని భార్య భర్తలు విష్ణుని ఆరాధిస్తున్నారంటే ఇదొక పుణ్యం చేసి ఉండాల మంచి సంసార జీవితం అంటే ఆయన శాస్త్రం ఏం చెప్తుందంటే ఎక్కడ లక్ష్మి వచ్చి నిలబడుతుందంటే ఎక్కడ భార్య భర్తలు గొడవ పెట్టుకోరా అక్కడ లక్ష్మి వచ్చి నిలబడతాయి ఎక్కడ ధాన్యాలు వచ్చేసి వేస్ట్ కాదా ఊరికేనే ఇంట్లో ఎంతమంది ఉన్నారు లేదు ప్రతిరోజు వంట చేస్తారు ఐడియా ఉంటాయి ఇంత అన్నం కావాలా ఇంత రొట్టెలు కావాలా ఇంత చపాతీలు కావాలా ఇంత సబ్జీలు కావాలా ఒక ఐడియా ఉంటాయి రఫ్గా ఐడియా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఊరికనే వండి వండి వేస్ట్ చేయడం ధాన్యాల్ని వేస్ట్ చేయడం అది పురుగులు పట్టే విధంగా అదే డబ్బాలు పెట్టుకోవడం దాన్ని కొద్దిగా ఇంకా అది ఎక్కువ రోజు ఉండదు మన మన వాడాలా ఎవరికైనా ఇవ్వాలా ఎట్లా ఒకటి దాన్ని ఖాళీ చేయాలా అట్లా కొద్దిగా ఆలోచించాలి ధాన్యాలు వేస్ట్ కాకుండా అటువంటి ప్లేసులు కూడా లక్ష్మి ఉంటుంది నాలుగు మూడు నాలుగు చోట్ల లక్ష్మి ఉంటుందన్నప్పుడు వాళ్ళు ఒక గృహస్థుని నీటిలో లక్ష్మి ఉండాలంటే అక్కడ భార్య భర్తలు ఫ్రెండ్స్గా ఉండాలా మంచిగా ఉండాలా అని చెప్తుంది శాస్త్రం భార్య భర్తలు ఫ్రెండ్లీగా ఉండాలా ధాన్యాలు అక్కడ నష్టం కాకూడదు అక్కడే విష్ణుని పొగడాలా అంటుంది శాస్త్రం ఇద్దరు కూర్చొనేసి నేను భాగవతం చదువుతాను నీవు వినువే అని చెప్పేసి ఒక అరగంటలు కృష్ణ బొక్కు బాగు శ్రీమద్ భాగవతం చదవండి రా యా పని చేసింది చాలు రా కూర్చోకొద్దు జపం చేసుకుందాం రా అని చెప్పేసి భార్య భర్తలు కూర్చొనేసి మంచిగా కూర్చొని జపం చేసుకోండి ఎంత బాగుంటుంది అటువంటి ఇంట్లో ఎక్కడైతే విష్ణు దేవాది దేవుడు కృష్ణుని పొగడతారా ఎక్కడైతే శ్రీకృష్ణ యొక్క నామస్మరణ జరుగుతుందా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎక్కడ ఇట్లాంటి మంచి ప నామస్మరణ జరుగుతుందా కృష్ణుని దేవాది దేవుడిగా ఎవరు వాళ్ళ జీవితంలో ఉంటారా అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అటువంటి గ్రహస్థల ఒక ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పేసి ధాన్యాలు నష్టం చేయకూడదు భార్యాభర్తలు ఎప్పుడు చూస్తే అప్పుడు గొడవ పెట్టుకోకూడదు పిల్లలు భయపడిపోకూడదు అమ్మ మా తల్లిదండ్రులు చేసిన ప్రేమం చాలే మాకు పెళ్ళి వద్దని చెప్పేసి ఇల్లు వదిలేసి పారిపోయేంత విధంగా భార్య భర్తలు ఉండకూడదు తల్లిదండ్రులు ఉండకూడదు పిల్లలు చూస్తూ ఉంటారు మీరు చేసే యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇరవై ఐదు వరకు చూస్తూ ఉంటారు అమ్మ నాయన ఎట్లా ఉన్నారు చెప్పేసి ఒకరికొకరు వదలకుండా పట్టుపడి కొట్లాడలాగా శత్రులాగా వాళ్ళ పుణ్యం ఎందుకంటే రుణానుబంధ రూపేణ పతి పుత్ర సుతాలయం నీవు చేసిన పుణ్యంలల్ల ఈ ఆత్మలు శాస్త్రం చెప్తుంది వేరే వేరేగా పోదంటే ఆ గ్రూప్ గ్రూప్గానే ఉంటుందంట అది ఎప్పుడు కూడా అది కొద్ది కొద్దిగా మార్పు మార్పుకు వస్తాయి ఈ జన్మలో భార్యగా ఉంటుంది లేస్ట్ పని మనిషిలాగా వస్తుంది లేస్ట్ ఒకసారి కొడుకులాగా వస్తుంది కూతురులాగా అందుకే ఎక్కువ డైవర్స్ ఇచ్చితే ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు డైవర్స్ చేసినా కానీ మళ్ళీ అది వచ్చేస్తాయి మళ్ళీ నష్టపడతలేదు అది కలిసి కలిసి తిరిగేదంటే ఎక్కువ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే అన్ని సర్దుకొని పోతేనే మంచిది ఇప్పుడు మరీ శత్రులాగా ఉంటే మళ్ళీ అది మళ్ళీ పిల్లలాగా మన శత్రులాగా ఇంకొక విధంగా పుడతాయి అప్పుడు ఏం చేయలేము మళ్ళీ దానికి ఆధిక్యం ఎక్కువ ఉంటుంది పవర్ ఎక్కువ ఉంటుంది మనకు తక్కువ ఉంటుంది కాబట్టి ఇల్లు అంటే మంచి స్నేహంగా ఉండడము మంచిది భార్యాభర్తలు ఫ్రెండ్లీగా ఉండడము శాస్త్రము రికమెండ్ చేసింది శయనేషు పడుకున్నప్పుడు ఒక వేష్యలాగా భర్తకు అన్ని విధంగా సుఖాన్ని ఇవ్వడానికి కూడా భార్య రెడ్డుగొండల షట్కర్మయుక్త కులధర్మ స్త్రీణ ఒక స్త్రీ అంటే ఒక పతివ్రత స్త్రీ అంటే ఇటువంటిది ఒక ఆరు గుణాలు ఆమె దగ్గరే ఉంటుంది సో అట్లా ఈ మండోదరి లాగా ఇంత ఒక ఇది ఒక ఒక పతిత స్త్రీ గురించి కొద్దిగా మనం తెలుసుకున్నాము ఇక్కడే విషయం ఏమంటే ఈ పెంపుళ్ళ దేని గురించి చెప్తుందంటే సో నేను ఈ మండోదరి చూడండి అంత కష్టం వచ్చినప్పుడు అంత దుఃఖ కాలం వచ్చింది రాముల వారు వచ్చేసి తన భర్తని చంపినప్పుడు కూడా దేవుడి దేవుడైన రాముని మర్చిపోలేదు తన భర్త తప్పు చేసి ఇంత పెద్ద ప్రసంగం జరిగింది ఇంత ఘోరం జరిగింది లంక నాశనం అయిపోయింది ఇంత అన్యాయం జరిగింది రా రాములు వారు ఇన్ని అన్యాయాలు చేసినారు అంత కష్టమైన పరిస్థితి వచ్చింది అంత దుఃఖం పెద్ద దుఃఖం కదా అది భర్తని పోగొట్టుకోవడం అంటే భార్య కదా పెద్ద దుఃఖము అటువంటి సందర్భంలో కూడా మిగిలిన వాళ్ళైతే దేవుడిని దేవుడు నా పైన కృప చూపిలేదు దేవుడు నాకు అనుగ్రహం చేయలేదు రకరకాల మాట్లాడుకుంటారు కానీ అదంతా ఏం మాట్లాడలేదు ఆయన సాక్షాత్ దేవుడు నీవు ఆయనకు సరెండర్ కాలేదు కదా ఇప్పుడు నీ పరిస్థితి ఏమే నేను ఎన్నిసార్లు చెప్పినా దేవుడు దేవుడు నీవు విను కొద్దిగా విను అని ఎన్నిసార్లు చెప్పాను నీవు కొద్దిగా విన్నావా ఆ రోజు కొద్దిగానే వినుంటే సీతని రిటర్న్ ఇచ్చేస్తే సీతని రాముల వారికి ఒప్పించు నీకు క్షమాడకు తప్పకుండా రాముల వారు క్షమిస్తారని ఎన్నిసార్లు నీకు చెప్పాను ఎన్నిసార్లు ప్రతి ఇంట్లో కూడా కొన్నిసారి భార్య భక్తుడు అయిపోతే భర్త కాలేకపోతే ఎన్నోసారి చెప్తుంది ఒక్కరోజనే ఏకాదశి చేయండి ఒక మాలనే చేయండి ఎన్నోసారి చెప్తుంది భార్య కొంచెమంది వింటారు కొంచెమంది వినరు ఇట్లా మండోదరి వినలేని వాళ్ళకి రావడానికి వచ్చిన పరిస్థితి వస్తుంది వాళ్ళకేం నష్టం కాదు అట్లా ఈ పెంపుళ్ళ ఈ అమ్మ ఈ బాలిక రామంజుల వార్తలు చెప్తుంది నాకు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడే దేవుడిది గుర్తుకు రాలేదు ఇంక ఇంతంత పెద్ద కష్టం వచ్చినప్పుడు నేను ఎట్లా తలుచుకోగలుగుతాను దేవుడిని నేను ఆ మండోదిరిలాగా ఆయన దేవుడబ్బా అని నేను తలుచుకోలేదే ఇంత మంచి దేవుని పక్కనే పెట్టుకునేసి నా కష్టం వచ్చినప్పుడు నాకు ఒక దేవుడు ఉన్నాడు పరిగెత్తును పోదాము ఆయన ఆశ్రయం తీసుకుదాము ఆయన కాలు పట్టుకుదాము ఆయనకు శర శరణాగతి అవుతాము ఆయన మనం రక్షిస్తాడు అనొక ఆ మూడు మనకు రాలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఈ ఊర్లోండి ఏం ప్రయోజనం ఉంది అని చెప్పేసి ఆమె నేను బయలుదేరిపోతానని చెప్పేసి మూటలు మళ్ళీ ఎత్తుకునేసి బయలుదేరిపోవడానికి రెడీ అయింది రామంజులారు ఆగమ్మ ఆగు కానీ ఎప్పుడైనా కొద్దిగా నీకు ఫ్రీ ఇది వచ్చింది కదా ఆయన దేవుడని ఒక మండోదిరిలాగా నీవు ప్రూఫ్ చేయడానికి పోలేక కూడా అటువంటి గట్టి అయిన సందర్భంలో నీవు అంత దుఃఖం వచ్చినప్పుడు తలుచుకోలేకపోడా కనీసం ఎప్పుడన్నా నీకు తెలుసు కదా ఆయన దేవాది దేవుడు అని చెప్పేసి లోపల పనుకునేవాడా ఆ వైతమానది స్వామి ఆయన దేవుడని ఎప్పుడన్నా నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అంటే అట్లా కాదండి అని చెప్పేసి ఇంకా చెప్తుందామే అదేమని చెప్పేసి రేపు మనం తెలుసుకుందాము जगत गुरु शिल प्रभुपाद की जय शिल गुरुदेव की जय निताय गौर प्रेमनंदे हरि हरि बोल